హరే కృష్ణ ఈరోజు మనము ఈ పెంపిళ్ళి రహస్యం యొక్క ముప్పై నాలుగో పాయింట్ ఈరోజు మనం చర్చించుకుందాం సో ఈ బాలిక రామాంజుల వారి దగ్గరే చెప్తా ఉంది ఇడే కళే కండేనో మొదలు ఆడవరై పోలే இடை கிளியே కండేనో మొదల ఆళ్వార్లరై పోలే అంటే ఈ మొదల ఆళ్వార్లు అని చెప్పి ఒక ముగ్గురు ఆళ్వార్లు ఉంటారు వాళ్ళలాగా నేను ఇంటి ముందే చూసినానా అని చెప్పి ఒక వర్డ్ ఇంటి ముందే చూసినానా ఈ ముగ్గురు ఆళ్వార్లాగా లాగా అని చెప్పేసి మొదలు ఆళ్వార్ అంటే ఈ ముగ్గురు ఆళ్వార్లు సో దాని గురించి ఈరోజు చర్చించుకుందాం మనం సో తిరుకోవలూరు అనే ఒక దివ్యదేశము ఈ తిరుకోవలూరు అనే దివ్యదేశంలో ఇదే జరిగిన విషయము మనం రెగ్యులర్గా మాట్లాడేది వచ్చి తిరుకోవలూరు అది కాదు ఇది ఇది తిరుకోవలూరు ఆ టెంపుల్ జరిగిన ఒక వృత్తాంతం అక్కడ ఒక జరిగిన హిస్టరీ ఇది సో దాన్ని ఆమె ఇప్పుడు ఈ పాయింట్ కడ ఆమె ఆ విషయాన్ని చెప్తా ఉంది దాన్ని మనము ఈరోజు తెలుసుకుందాము సో వీళ్ళు ముగ్గురు ఆడవార్లు భగవంతుని యొక్క గొప్ప భక్తులు వారు అందరూ ముగ్గురు కూడా దాంట్లో పొయ్యిగే ఆళ్వారు తర్వాత భూతత్ తాళ్వారు తర్వాత పేయ ఆళ్వారు అట్లా ముగ్గురు ఒక పేర్లు సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పొయ్యే ఆళ్వారు పొయ్యి ఆళ్వారు వచ్చేసి సరోయోగి అని చెప్పి చెప్తారా అని ఆయన వచ్చి కాంచీపురంలో ఉన్న సొండవర్ణ సేద పెరుమాళ్ కోయిల్ ఉంది కదా టెంపుల్ ఉంది అక్కడ ఆయన అవతారం తీసుకున్నాడు ఒక తామర పుష్పం పైన అవతారం తీసుకున్నారు వీళ్ళ ముగ్గురు ఆళ్వార్ల ఒక విశేషత ఏమంటే వీళ్ళ ముగ్గురు ముగ్గురు కూడా మనలాగా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు కాదు ముగ్గురు కూడా అయోనిజులు వీళ్ళు యోనిద్వారం జన్మము తీసుకోలేదు గర్భవాసం చేసుకుని భూమికి రాలేదు అంత గొప్పవాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా అట్లా ఈ పొయ్యి ఆళ్వార్ సరోయోగి ఆయన కాంచీపురంలో అవతారం తీసుకుంటాడు ఈ తులామాసంలో శ్రవణ నక్షత్రంలో ఆయన ఒక అవతారం జరుగుతుంది జరిగింది తర్వాత నెక్స్ట్ దానికి నెక్స్ట్ రోజు భూతత్తాళ్వార్ భూతత్తాళ్వార్ అని చెప్పేసి ఫస్ట్ ఎవరైతే అవతారం తీసుకుంటా పొయ్యిగే ఆళ్వారు ఆయన వచ్చేసి శంఖం ఒక అవతారం పాంచజన్యం భగవంతుని చేత పాంచజన్యం ఉంటాయి కదా శంఖం ఉంటాయి కదా దాని యొక్క అవతారము శంఖం పేరు వచ్చేసి పాంచజన్యం సో రెండోది ఆళ్వారు ఈ భూత తాళ్వారు ఈయన వచ్చేసి భగవంతుని ఒక కౌమోదకి అని ఒక గద ఉంటుంది భగవంతుని చేతులుండే గద ఒక అవతారము కౌను కౌమోదకి అని చెప్పేసి ఈయన కూడా కురుకత్తిప్పు అని చెప్పేసి ఒక ఫ్లవర్స్లో ఈయన ఒక అవతారం తీసుకుంటాడు ఈయన కూడా ఈ ఇది తీసుకోలే అలాగా గర్భవాసం చేసుకోలేదు ఈయన కూడా ఈ తిరుకత్తి కురుకత్తి పువ్వు అని చెప్పేసి ఒక ఫ్లవర్స్ లోపల అవతారం తీసుకున్నాడు తిరుకడల్ మల్లె తిరుకడల్ మల్లె అంటే మహాబలిపురం చెన్నైలో ఉండే చాలా అందమైన చోట ప్లేస్ మహాబలిపురం చెప్పేసి పక్కన సముద్రం ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ఏరియా మహాబలిపురం అక్కడ ఈయన ఈ భూత తాళ్వారు అవతారం తీసుకుంటాడు తర్వాత ఆయన కూడా ఆయన ఈయన ఫస్ట్ రోజు పుడతాడు తులామా తులామాసంలో శ్రవణ నక్షత్రం ఈయన ఫస్ట్ ఆడవారు పొయ్యి ఆడవారు పుడితే దాని నెక్స్ట్ డే ఈయన పుడతాడు ఈయన అవతారం తీసుకుంటాడు ధనిష్ట నక్షత్రంలో ఫస్ట్ అయినా శ్రవణ నక్షత్రంలో అవతారం తీసుకుంటాడు నెక్స్ట్ అయినా ధనిష్ట నక్షత్రంలో అవతారం తీసుకుంటాడు ఈ భూత తాళ్వారు ఈయన కౌమోదకి అని చెప్పేసి గద ఒక్క భగవంతుని గద ఒక్క అంశము తర్వాత మూడోది రోజు వచ్చేసి శతభీష నక్షత్రంలో అదే తులామాసంలో శతభీష నక్షత్రంలో పే ఆళ్వార్ అనే ఒక ఆళ్వారు అవతారం తీసుకుంటారు ఆయన ఎక్కడ అవతారం తీసుకుంటాడంటే కేణిలో తిరువల్లి కేణిలో పక్కన మైలాపురం అని ఇప్పుడు కూడా ఉంది మైలాపురం అక్కడ అవతారం తీసుకుంటాడు షెవ్వళ్ళి మదర్ అని ఒక టైప్ ఒక బ్లూ కలర్ ఒక లిల్లీ ఫ్లవర్స్ లాగా ఉంటాయి ఆ ఫ్లవర్స్ పైన ఈయన అవతారం తీసుకుంటాడు ఈయన వచ్చేసి సాక్షాత్ భగవంతుని యొక్క నందకం నందకం అనే కత్తి ఉంటుంది కదా చేతిలో అది ఒక అంశం సాక్షాత్ నందకముఖ అంశము ఈయన అట్లా ముగ్గురు ఆళ్వార్లో అవతారం తీసుకుంటారు ఒకరు వెనకాల ఒకరు పుట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు దాని తర్వాత ఇంకొకళ్ళు అట్లా ముగ్గురు అవతారం తీసుకుంటారు అయితే ఆ ముగ్గురు అవతారం తీసుకున్న అవతారం తీసుకునేసి వాళ్ళు ఒకరొకరు ఎప్పుడు కూడా కలవలేదు వాళ్ళ స్టార్టింగ్లో గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ వాళ్ళ పాటకు వాళ్ళు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆ ముగ్గురు కూడా ఒకే వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళే ముగ్గురు కూడా అయితే మనకు తెలుసు పాంచజన్యం గురించి ఆండాళ్ళు చోట చెప్తుంది ఓ పాంచజన్యమ్మ నీవెంత నీవెంత భాగ్యవంతు భాగ్యవంతుడివి భగవంతుడు తన ఒక పెదవుల్ని పెదవులు కూడా నీకు ముద్దు పెడతా ఉంటాడు అంటే పాంచజన్యం నిమిషం ఊదినప్పుడు పక్కన పెట్టుకోవాలా కదా పెద్దవాళ్ళకి పక్కన పెట్టుకోవాలా అంటే ఆ శ్లోక శ్లోకంలో చెప్తుంది నీకైతే కృష్ణుని ఒక ఆ నోట్ లోపల నుంచి వచ్చే సువాసన ఎట్టుంటుంది ఆయన ఒక అదరామృతం ఆ ఎంగిలి నోట్ లోపల నుంచి ఎంగిలి ఒక రసము ఎంత రుచిగా ఉంటుందో నీకు స్పష్టంగా తెలుసు కదా అని ఆమె చెప్తా ఉంటుంది ఆండాడు అట్లా ఈయన ఈ ఫస్ట్ ఆళ్ళవారు వచ్చేసి ఆయన వచ్చేసి అక్కడ అవతారం తీసుకుంటాడు పొయ్యి ఆళ్వార్ సరోయోగిని చెప్తారు ఆయన్ని అట్లా డైరెక్ట్ శంఖం ఒక అంశము గుర్తుపెట్టుకోవాలా సెకండ్ ఆయన భూత తాళ్వారు థర్డ్ ఆయన వచ్చేసి పెయ్యి ఆళ్వారు ఇట్లా తమిళ భాషలో పెయ్యి అంటే పిచాచి అని చెప్పేసి సో ఈయన ఒక పిచా దేవుడు అనే ఒక పిచాచి పట్టిన వ్యక్తి లాగా ఉన్నాడు అని చెప్పేసి అంటే ఆయనకు ఉన్నాడని అర్థమే కాదు ఆయన ఆ ఆడవారు ఒక కత్తి ఒక అంశము ఆయన ఆ కత్తి ఒక అంశం అంటే ఆ నందకం ఒక అంశము ఆయన రాక్షసుల్ని చెడ్డవాళ్ళని ఆ కత్తి సంవరం చేస్తూ ఉంటుంది అట్లా ఆయన ఒక రాసిన గ్రంథాలు ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని సంవరం చేసే విధంగా ఉండింది అని చెప్పేసి చెప్తారు పేయ ఆళ్వారు రాసిన గ్రంథం పేయ ఆళ్వారు పిచ్చోడ్లాగానే పిచ్చోడ్లాగానే ప్రవర్తిస్తున్నాడు ఆయన ఒక భగవంతుని ఒక దివ్య రూపాన్ని తలుచుకుని ఉంటాడు ఒకసారి ఒక్కొక్కసారి భగవంతుని ఒక దివ్య రూపంతో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి ఆ భగవంతుని దివ్య రూపాన్ని ఏదో పోతూ ఉంటే దాన్ని వెనకాల పోయినట్లు పోతూ ఉంటాడు పిలుచుకుని పిలుచుకుని మాట్లాడుకునేసి ఒక్కొక్కసారి పెయ్యాళ్వారు ఆయన ముందు భగవంతుడు ఏదో నిలబడి ఉన్నట్టు ఆయన ముందు డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టు డ్యాన్స్ చేస్తాడు ఒక్కోసారి రోడ్ సైడ్లో అక్కడక్కడ ప్రణామం చేస్తూ పోతూ ఉంటాడు అట్లా పెయ్యాళ్వారు నాకు యాక్టివిటీస్ తెలుసుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు అందరూ ఒక్కొక్కసారి ఏం దొరికితే అది మనిషి అనేది లేదు జంతు అనేది లేదు ఎవరు దొరికితే వాళ్ళకు ఆహా నా దేవుడు ఇక్కడ ఉన్నాడు నా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అక్కడక్కడ దండం పెట్టేవాళ్ళు అట్లా అన్ని చోట్ల భగవంతుడు వాళ్ళకు కనపడుతూ ఉండదు అట్లా అందరు అందరు అనుకున్నారు ఈయనకి ఏదో పిచ్చి పెట్టింది అని అనుకున్నారు కానీ ఈయనకు ఆ పిచ్చి కాదు ఏదో పూర్తిగా అన్ని చోట్ల భగవంతుని యొక్క దివ్య రూపం ఒక దర్శనము కలుగుతూ ఉండింది అట్లా ఈ విధంగా ఒకరొకరు కలవకుండా అక్కడెక్కడ అక్కడెక్కడ పరిగెత్తున పో ఏదో పోతా ఉన్నారు ముగ్గురు కూడా అయితే పులిశేఖర్ లాగానే మిగిలిన లాగానే వీళ్ళకి కూడా భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు విక్షుక్షేణుడి దగ్గరే పోయి వీళ్ళకు పంచ సంస్కారం చేయడానికి విశ్వక్షేణుడే వైకుంఠం నుంచి వచ్చి వీళ్ళకు పంచ సంస్కారం చేస్తాడు అక్కడ నుంచి వచ్చి సంపంచ సంస్కారం చేసి వీళ్ళు ఏ కారణంలో కూడా అన్న అన్నం కానీ నీళ్ళు కానీ నెయ్యి కానీ తేనె కానీ ఇటువంటిది ఒక ఆహారము ఎక్కడ తీసుకోలే వీళ్ళు ఒక అన్న ఆహారము నెయ్యి తేనె అన్నీ సాక్షాత్ భగవంతుడు ఒక్కడే వీళ్ళ జన్ జీవితంలో వేరేం లేదు భగవంతుని గురించి పాడడము ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోవడము ఆయన్ని పొగడము ఆయన గురించి తలుచుకొని డాన్స్ చేయడము ఎక్కడైనా ఒక చోట నిలబడితే అక్కడ వచ్చి భగవంతుని పూజ చేయడం ఇట్లాంటి పని తప్ప వాళ్ళకు వేరే ఒక పని అనేది లేదు ఎప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు భగవంతుని పాటలు పాడుతూ ఉంటారు ఇట్లా అన్ని చోట్ల వాళ్ళు భగవంతుని తలుచుకొని పోతూ ఉంటారు అయితే ఒకరోజు భగవంతుడి సంకల్పమేమో భగవంతుడు వీళ్ళు ముగ్గురిని ఒకే చోట కలపాలనుకున్నాడు అదే ఏదో ఏదో విధంగా అట్లే వాళ్ళు నడుచుకొని నడుచుకునేసి ఈ తిరుక్కోవలూరు అనే ఒక దివ్య దేశానికి వస్తారు ఈ తిరుక్కోవలూరు అనే దివ్య దేశంకి వచ్చేసి అక్కడ వచ్చినప్పుడు సాయంత్రం అయిపోయింది చీకటి అయిపోయింది అన్ని చోట్ల <clears throat> ఏం కనపడట్లేదు అక్కడ ఒక ఒక ఆశ్రమం చిన్న ఒక గుడిసె ఉండింది చిన్న ఇల్లు అక్కడ వాళ్ళ కొద్దిగా ప్లేస్ ఉండింది ఫస్ట్ ఆయన అక్కడ ఫస్ట్ ఫస్ట్ పొయ్యి ఆళ్వారు లోపలికి వెళ్తా ఉన్నాడు అక్కడ కొద్దిగా ప్లేస్ కనిపించింది ఒక మనిషి కష్టపడి పనుకోవచ్చు తల కాలు తగులుతాయి అట్లా ఉండింది కానీ లోపల పోయి కొద్దిగా బయటంతా వర్షం పడుతుంది చీకటిగా ఉంది గుడి వేరే క్లోజ్ అయింది అని చెప్పేసి అక్కడ లోపల పోయి పనుకోదామని పడుకొని పోతాడు లోపల పోయి పడుకొని ఉంటే ఇంకా కొద్దిసేపు అక్కడ పండుకున్నాడు పండుకున్నప్పుడు కొద్దిసేపులే ఇంకొక ఎవరిదో సౌండ్ వినపడుతుంది అది ఎవరు కాదు ఇంకొక ఆళ్వారు భూతత్ ఆళ్వారు అని చెప్పేసి ఆయన వచ్చి బయట పోతా ఉంటే ఆయన అంటాడు అడియేన్ వాసుదేవదాసన్ అని అంటాడు అయితే లోపల నుంచి ఈయన కూడా భక్తుడే కాబట్టి లోపల ఉండే పొయ్యి ఆళ్వారు ఆయన అంటాడు అడియేన్ విష్ణుదాసన్ అని చెప్పేసి బయటకు వస్తాడు బయటకు వచ్చేసి చూస్తాడు శాస్త్రం ఒకరికొకరు ప్రణామం చేస్తారు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే వైష్ణవో వైష్ణవం దృష్ట దండవాత్ ప్రణమేత్ భువి అంటే ఒక భక్తుడు ఒక విష్ణు భక్తుడు ఇంకొక విష్ణు భక్తుని చూసినప్పుడు భూమిపైన ప్రణామం చేయాలా నమస్కారం చేయాలా అని శాస్త్రం ఒక నియమం అట్లా ఒకరికొకరు నమస్కారం చేసుకుంటారు నమస్కారం చేసుకునేసి లోపల పోయి ఈ <clears throat> పొయ్యిగే ఆళ్వారును తర్వాత భూతత్త ఆళ్వారు ఇద్దరు కూర్చుంటారు అంటే ఒకడు పనుకున్న చోట ఉండింది అక్కడ అక్కడ ఇద్దరు కూర్చోవచ్చు అట్లా ఇద్దరు కూర్చున్నారు ఒకరికొకరు మాట్లాడుతున్నారు అట్లా ఆ బ్రకండు ముని ఆ ఆశ్రమంలో ఆ చిన్న రూములో ఇద్దరు మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే భగవంతుడి గురించి మాట్లాడుతూనే ఎంజాయ్ చేస్తున్నారు భగవంత్ భగవద్ విషయాల్ని అట్లా అంతసేపుకు మళ్ళీ ఏదో ఎవరు నడుచుకొని వచ్చినట్ల సౌండ్ వినపడింది మళ్ళీ ఎక్కడో బయట నుంచి అడియన్ నారాయణదాసన్ అనే మాట వినపడింది వెంటనే వీళ్ళు బయటికి వెళ్ళినారు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళేసి అడియన్ విష్ణుదాసన్ అడియన్ వాసుదేవదాస్ అని చెప్పేసి బయటికి వెళ్ళినారు బయటికి వెళ్ళేసి ఆయనకు దండవాత ప్రణామం చేసినారు రాండి లోపల రాండి బయట వర్షం పడుతుంది బయట ఏం చేయలేము లోపలికి రాండి అని లోపల ముగ్గురు కూర్చోబెట్టేస్తున్నారు ముగ్గురు కూర్చోబెట్టేసి ముగ్గురు మంచిగా మాట్లాడుతున్నారు కానీ ప్లేస్ లేదు అటు పోతే అంటే ఒకడు పనుకున్న చోట కదా ఒకడు పనుకున్న చోట ఇద్దరు కూర్చున్నారు ఇప్పుడు ఇద్దరు కూర్చున్న చోట ముగ్గురు నిలబడి ఉన్నారు అట్లా ముగ్గురు నిలబడి ఉంటూ ఇంకా శాస్త్రం చెప్పిన పట్ల చెప్పిన విధంగా భగవద్గీతలు చెప్పిన విధంగా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్మరం కథయాం కథయంతశ్చ మాం నిత్యాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తుష్యంతి చ రమంతి చ ఈ భక్తులు ఒకరికొకరు కలిసినప్పుడు భౌతిక విషయాలు మాట్లాడకుండా దేవుడి విషయమే మాట్లాడుతుంటారు అట్లా భగవంతుని యొక్క ఆ దివ్య చరిత్రలను ఒకరొకరు మాట్లాడుకొని దాంట్లో వాళ్ళకు తుషంతిచారం అంతేస దాంట్లో వాళ్ళకు ఒక ఆనందం అనేది కలుగుతుంది దాన్ని వాళ్ళు నిజంగా వాళ్ళకు ఒక దివ్య ఆనందం అనుభూతి కలుగుతుంది వాళ్ళ యొక్క హృదయంలో అట్లా భగవద్గీతలు భగవంతుడు చెప్పే విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి కలిసి భగవంతు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా వాళ్ళకి చీకటి ఇంకా చీకటి అయిపోయింది లోపల నిలబడలేకపోతున్నారు ఫుల్ చీకటిగా ఉంది బయట రాలేము ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది అటువంటిది సందర్భంలో వీళ్ళు ఆల్రెడీ కష్టంగా నిలబడి ఉన్నారు దాని మధ్యలో ఎవరో వీళ్ళని తోసినట్లు అనిపిస్తుంది ఎవరో ఒకరు మమ్మల్ని వీళ్ళని తోసి ఒకడేమో వెనకాల పోయి గోడకు ఆదుకున్నట్లు ఆదుకున్నట్టు ఇంకొకడు వచ్చి ఇంకొక వైపుకు ఎడం వైపుకు ఒకడు ఆదుకున్నాడు గోడకు ఇంకొక కుడి వైపుకి పోయినాడు ఆ మధ్యలో ఇంకెవరు ఒకరు నిలబడినట్లు కనిపిస్తూ ఉంది ఇంత ఇంత ఇరికిరికి ప్లేసులు లోపల రావచ్చా రాకూడదని తెలియకుండా ఎవరైతే లోపల వచ్చినారు ఇంత కష్టంగా ఉంది లోపల నిలబడడానికి వీడు మమ్మల్ని తోసి తోసి తొక్కు చేస్తున్నాడని చెప్పేసి చూస్తూ ఉన్నారు అయితే ఆ చీకట్లు ఏం కనపడట్లేదు ఆయన అయితే ఆయన ఆయన ఏం మాట్లాడట్లేదు ఎవరు ఎవరు ఉండొచ్చు ఈ నాలుగో వ్యక్తి లోపల ఎవరు ఉండొచ్చు మనకు ఇంత కష్టంగా ఉంది లోపల నిలబడడానికి కుదరదు ఎవరు ఇద ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి ఆయన ఒక ఆయన ఆలోచిస్తున్నాడు ఇది ఎవరుండొచ్చు అట్లా ఇది ఎవరుండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆ సందర్భంలో వాళ్ళకు అక్కడ ఇంకా దీపం పెట్టుకోవడానికి ఏమీ లేదు అక్కడ ఒక దీపం పెట్టి చూసుకుందామంటే ఆ చీకట్లు వాళ్ళ దగ్గర ఏం లేదు కానీ వాళ్ళు ఒక పాటలు పాడతారు ఆయన పొయ్యి ఆళ్వారు పొయ్యి ఆళ్వారు చెప్తారు ఈ భూ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక ప్రమిదలాగా చేసుకునేసి అంటే ఆ పాట ద్వారా చెప్తాడు ఆయన ప్రమిదలాగా చేసేసి తర్వాత ఈ సాగరం ఈ సముద్రం మొత్తము ఒక కరిగిపోయిన నెయ్యిలాగా చేసుకునేసి సూర్యుని అక్కడ వెలుతులాగా పెట్టుకునేసి ఒక దీపం పెడుతున్నాను అని చెప్పేసి ఒక మాట అట్లా పాటలు ప్రారంభించినాడు అట్లా ప్రారంభించినప్పుడు కొద్దిసేపులు నిజంగా అక్కడ ఒక దీపంలాగా వెలిగింది అయితే ఈ పొయ్యి పొయ్యి ఆళ్వారు అట్లా చెప్పిన తర్వాత భూతత్త ఆళ్వారు ఆయన కూడా భక్తి పరవశుడయి ఆయన కూడా ఇంకొక పాట పాడతాడు దేవుడి గురించి ఏ ఈ ప్రేమ అనే విషయాన్ని ఒక ప్రమిదలాగా పెట్టుకునేసి తాను భగవంతుని పొందాలని చెప్పే ఆశ అనేది ఒక నేను దానికి పోసేసి ఆ భగవంతుని ఆనందంతో భగవంతుడు అద్దుకున్న ఆ భగవంతు నూనెతోటి ఆ వత్తుల్ని తడిపిస్తారు కదా అట్లా తడిచిపోయిన ఆ మైండ్ చిత్తాన్ని ఆ మనస్సుని జా జ్ఞాన దీపంలాగా వెలిగించినాను అని చెప్పినాడు అయితే ఆయన అట్లా ఒక భక్తిలో ఆ భక్తితోటి అట్లా ఒక పాట పాడితే రెండోది దీపంలాగా ఇంకా రూములో ప్రకాశము పెరిగింది అయితే ప్రకాశం పెరిగితే అక్కడ చూస్తున్నారు ఆయన మూడో ఆళ్వారు పెయ్య ఆళ్వారు పెయ్య ఆళ్వారు మీరు మీరు తిరుమల తిరుమలసి ఆళ్వారి దగ్గరే ఆయన మార్చిన ఆయన మీకు మర్చిపోయినారేమో కానీ ఫస్ట్ ఒక తిరుమల శాడవారి క్లాసులు నేను చెప్పినాను కదా ఒక చెట్టును ఉల్ట నాటేసి ఆయన వచ్చి గొడవకు వస్తారు తిరుమల శాడవారు ఎవరైనా ఇట్లా చేస్తారయ్యా అని చెప్పేసి అట్లా ఆయనే పెయ్య ఆడవారు ఆయన చెప్తున్నాడు ఓ తిరుకండేన్ పొన్మేని అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఓహో వక్షస్థలంలో లక్ష్మీదేవి అని లక్ష్మీదేవిని నేను చూసినాను ఈ రూమ్ లోపల తర్వాత ఆ బంగారు బంగారు మంటపంలాగా ఆ హృదయంలో హృదయం నేను చూశాను తర్వాత పొన్మేని కండాను ఆ బంగారం మెల్ట్ చేస్తే ఎట్లుంటుందో రంగు అట్లా ఆ చీకట్లు మెరిసిపోయి ఒక బంగారు శరీరం నేను చూశాను అట్లా ఆయన చెప్తున్నాడు ఇంత అందమైన ఒక వ్యక్తిని నేను చూసినాను చాలా అద్భుతమైన ఒక ప్రకాశంగా ఉన్నాడు అద్భుతమైన సౌందర్య రాశిగా ఉన్నాడు ఆయన నేను దర్శనం చేసుకున్నాను ఆయన చేతులని సుదర్శన చక్రం చూశాను తర్వాత ఆయన చేతులుండే ఆ శంఖాన్ని నేను చూశాను అట్లా చెప్పి పాడుతున్నాడు అయితే సాక్షాత్ భగవంతుడే వాళ్ళ మధ్యలో నిలబడి ఉన్నాడు వీళ్ళు ఒకరికొకరు పాడుతూ ఉంటే వీళ్ళు ఒకరొకరు పొగడుతూ ఉంటే దేవుడిని మళ్ళీ ఒక్కొక్క పాట ద్వారా అంటే ఫస్ట్ ఆయన చెప్తున్నాడు కదా ఈ భూమిని ప్రమితిలాగా చేసుకునేసి సాగరంని నేలాగా చేసుకునేసి అట్లా ప్రారంభించిన పాట ఆయన వంద పాటలు పాడతాడు దేవుడి గురించి తర్వాత రెండాయన ఆ ప్రేమం అనేది ఒక ప్రమిత తీసుకునేసి భగవంతుని పొందాలని చెప్పేసి ఆశ అని చెప్పేసి అటువంటిది ఒక నెయ్యిని దానికి పోసేసి అద్దుకున్న ఆ మైండ్ని భగవద్భక్తులు అద్దుకున్న మైండ్ని మైండ్ ద్వారా నేను దీపం వెలిగిస్తానని చెప్పేసి పాడిన పాటలు ఆయన కూడా వంద పాటలు పాడతారు దాని గురించి తర్వాత దేవుడిని చూసినాడు ఆ మధ్యలో ఆ మధ్యలో దేవుడు వీళ్ళని ఒక్కరొక్కరు తోసుకుని తోసుకుని నిలబడి వీళ్ళు చెప్పే కథల్ని వింటా ఉన్నాడు ఎంత భక్తి ఉండాలా సాక్షాత్ భగవంతుడు ఎంతెంత పెద్ద తపస్సుకు దొరకలేనివాడు ఎంతెంత గొప్ప భక్తులు ఆయన పొందాలని ఏమేం ఎంత కష్టాలు పడతారు అటువంటి దేవుడు సులభంగా భగవద్గత జరుగుతూ ఉంటాయి ఎత్ర గాయంతి మద్భక్త్ర నహం తిష్టామి వైకుంఠే నయోగినం హృదయం స్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద నారద నేను వైకుంఠంలో లేదు నేను యోగిలో ఒక హృదయంలో లేదు ఎక్కడ నా భక్తులు నా గురించి గాయనం చేస్తారా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అట్లా ఎవరైతే నా భక్తులు నా గురించి పాడుతున్నారా పొగడుతున్నారా నా ఒక్క స్మరణలు ఉంటారా నన్ను తలుచుకొని ఉంటారా వాళ్ళ ముందు నేను కూర్చుంటాను తత్రతిష్టామి నారద అక్కడ ఉంటాను నారద అని చెప్పిన శాస్త్రం ఒక వాక్యాన్ని ప్రూఫ్ చేయడానికి కోసం భగవంతుడు వీడి మధ్య తోసుకొని అట్టే నిలబడినాడు అట్లా ఈయన కూడా పాడతాడు తిరుకండే అని తిరు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని చూసినాను ఆ పొన్మేణి కండేను ఆ భగవంతుని బంగారం లాంటి మెరిసే ఆ శరీరాన్ని చూశాను ఆ శంఖ చక్ర కదా పద్మల్ని చూశాను చెప్పేసి ఒక్కొరొకరు మాట్లాడుతున్నారు ఆ భగవంతుని దర్శనం చేసుకున్నారు భగవంతుని దర్శనం చేసి ఆయన యొక్క పాదాల నుంచి ఆయన కిరీటం వరకు ఆయన ఒక అందాన్ని పాడుతున్నారు అట్లా పాడి భగవంతుని పొగడి ఒకరొకరు మంచిగా ఆయన దర్శనం చేసుకుంటే మళ్ళీ ఒక్క కొద్దిసేపులు మళ్ళీ ఏదో పిడుగులాగా వచ్చింది పెద్ద వర్షం ఇంకెక్కువ అయిపోయింది కొద్దిసేపులు మళ్ళీ వాళ్ళ ఆ భగవంతుడు కనపడట్లేదు అంత లోపల మళ్ళీ పొద్దున అయిపోయింది పొద్దున అయిపోయి అంటే నైట్ నుంచి వీళ్ళు పొద్దున వరకు భగవత్ కథ అక్కడ మాట్లాడుతూ ఉంటే భగవంతుడు వచ్చి దర్శనం ఇచ్చినాడు కొద్దిసేపు వీళ్ళని ముగ్గురు చూస్తున్నారు భగవంతుని అక్కడ మళ్ళీ కొద్దిగా సూర్యోదయం అవుతూ ఉంటే వెలుతులు వచ్చిన వెంటనే భగవంతుడు అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే ఇంకా భగవంతుని వెతుక్కొనేసి వెతుక్కునేసి పోయినారు పక్కనే తిరుకోవలూరు దివ్యదేశము అక్కడికి వెళ్ళినారు ఆయన ఇంటికి వెళ్ళినారు ఇంటికి వెళ్తే వీడికి ఆ కనపడిన దివ్యమూర్తి అక్కడ కూడా అదే రూపంలో దర్శనమిచ్చింది తర్వాత దాన్ని అక్కడ దర్శనం చేసుకున్నారు తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు అక్కడ ఆ దివ్యదేశం ఇప్పుడు కూడా మంచి బ్యూటిఫుల్ టెంపుల్ అక్కడ ఈ దేవుడిని అక్కడ వాళ్ళు చూస్తారు దర్శనం చేసుకుంటారు అట్లా వీళ్ళు పూర్తిగా ఒకరొకరు భగవద్గత మాట్లాడుకునేసి వీళ్ళు ఒక చిన్న ఒక ఇంటి ముందు కొద్ది ప్లేస్ ఉంటాయి కదా ప్రెమిసెస్ అంటాం కదా వెరాండాలో ఆ వెరాండాలో వీళ్ళు భగవంతుని దర్శనం చేసుకున్నారు అట్లా ఈ పెంపుళ్ళే చెప్తుంది నేను ఎప్పుడు కూడా ఒక టైం టైం వేస్ట్ చేయకుండా భగవద్గీత మాట్లాడి నాకు గుర్తి లేదు స్వామి నేనేమి మొదలాళ్ళవారిలాగా వెరాండాలో ఫ్రెండ్సెస్ లోపల నేను భగవంతుని దర్శనం చేసుకున్నాను ఇంటి ముందు నేను దర్శనం చేసుకున్నాను వాళ్ళు ఎంత చక్కగా దర్శనం చేసుకున్నారు వాళ్ళు వచ్చి నిలబడిన చోట నిలబడిన చోటు లేనప్పుడు కూడా భగవంతుడు తోసుకుని వచ్చేసి ముగ్గురిని మూడు వైపుకు తోసుకొని ఇంకా తోయడానికి ప్లేస్ లేదు అక్కడ వాళ్ళు గోడకు ఆతుకొని ఉన్నారు ఈ గోడ లేదంటే కింద పడిపోతారు అంత తోసుకునేసి ఆ దివ్య శరీరము వాళ్ళ ముందు వచ్చి నిలబడింది కదా వాళ్ళు ఏదో కొద్దిగా భక్తుడు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఇన్నాళ్ళు ఇంతమంది తోసుకుని అక్కడెక్కడంతా తిరుగుతున్నాను ఒకరొకరు కలిసినప్పుడు నాకు భగవంతు గురించి మాట్లాడాలని మూడు రాలేదే భగవంతుని కీర్తించాలని నాకు మనసుకి అటువంటి ఆలోచన నాకు రాలేదే కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఉండి ఏం ప్రయోజనం ఉంది ఇక్కడ అని చెప్పేసి ఆయన ఆమె చెప్తుంది రామాంజుల వారి దగ్గరే నేను ఈ ముగ్గురు ఆడవారులాగా మా ఇంటి ముందు దేవుడిని చూడలేదా ముగ్గురు ఆళ్వార్లు ఒక చిన్న రూమ్ లోపల దేవుడిని దర్శనం చేసుకున్నారు వర్షానికి పనుకోదామని చెప్పి ఒక్కరు పోయినారు మళ్ళీ ఇంకొక ఆయన వస్తే సరే పంకుని దొద్దులే ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు సరే ఇద్దరు వస్తే ఇంకొక ఆయన వస్తే ముగ్గురు కూర్చొని నిలబడి కృష్ణ కథ మాట్లాడుతూ ఉంటే భగవంతుడు వచ్చి అక్కడ దర్శనమిచ్చినాడు ముగ్గురు ఆళ్వార్లకు ఒకే సమయంలో దర్శనమిచ్చినాడు భగవంతుడు సో నాకు ఎప్పుడు కూడా అటువంటి దర్శన భాగ్యం భగవంతుడు దొరకలేదు నేను నాకెవరినైనా కలిసినప్పుడు మనం ఎవరైనా కలిసినప్పుడు ఏమి ఆ పనికిరాని కథనే మాట్లాడుతుంటావు బాగున్నావా నీవు బాగున్నావా ఇంకా అవసరం లేదని టాపిక్స్ వస్తూ ఉంటుంది కదా అయితే నేను ఎప్పుడైనా ఒకరొకరు కలిసినప్పుడు మేము భగవత్ గురించి నేను మాట్లాడలేదే నాకెంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకెంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర నేను భగవత్ కథ మాట్లాడలేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ బెంపుళ్ళే ఈ విషయం చెప్తాను జగద్గురు శిల ప్రభుపాదికి జయ